కీర్తన నాలుగు వందల ఇరవై ఐదు నీనామమే మాకు నిధియు నిధానము నీనామమే ఆత్మ నిధానాంజనము నమో నమో కేశవం నమో నారాయణం నమో నమో మాధవం నమో గోవిందం నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ नमो वामनाम् नमो नमो श्रीधरम् नमो हृषीकेशम् नमो पद्मनाभम् नमो दामोदरम् नमो सङ्कर्षणम् नमो वासुदेवम् नमो प्रद्युम्नते नमो नमोऽनिरुद्धा नमो पुरुषोत्तम अथोक्षजम् నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర నమో శ్రీ వెంకటేశ నమో శ్రీకృష్ణ